अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तमसौच्यते अयुक्तः असमाहितः प्राकृतः अत्यन्तासंस्कृतबुद्धिः बालसमः स्तब्धो दण्डवत् न नमति कस्मैचित् షఠో మాయావీ శక్తిగూహనకారీ నైష్కృతిక పరవృత్తిచ్ఛేదనపర అలస అప్రవృత్తిశీల కర్తవ్యు అవి విషాదీ సర్వదా అవసన్నస్వభావ దీర్ఘసూత్రీ కర్తవ్యానా దీర్ఘప్రసారణో యదద్య వా కర్తవ్యం తత్ మాసేనా కరోతి యశ్చ ఏం భూతః కర్త స తామస ఉచ్యతే